ఇప్పుడు చూడండి ఈ టేబుల్ ఉందనుకోండి ఈ టేబుల్ జడ వస్తువు ప్రపంచంలో ఉన్న అనేక జడ వస్తువులలో ఇది ఒక జడ వస్తువు అవునండి ఇది ఈ టేబుల్ నాది అని నేను అన్నాను అనుకో ఇది నా టేబుల్ అని అన్నాను అనుకో చూడండి టేబుల్ అని మీరు నా టేబుల్ అన్నప్పుడు ఆ టేబుల్ ఎక్కడ ఉందంటారు అది బయట ఉందా లోపల ఉందా లోపల ఉంది ఆ టేబుల్ మీ భావనలో ఉన్నది మీ భావనలోకి రాకుండా ఆ టేబుల్ అనగలరా మీరు అనలేదు దాన్నే వృత్తి ఆరూఢము అని అంటారు థింక్ ఆన్ ది టేబుల్ లోడెడ్ ఇన్ ది కాన్షియస్నెస్ ఆ లోపలుండే చేతనలోకి ఆ కాన్షియస్నెస్ లోకి టేబుల్ ని లోడ్ చేయాలి అప్పుడు ఆ టేబుల్ మీరు అనుభవం ఆ టేబుల్ మీరు తెలుస్తూ టేబుల్ తెలుస్తూ అది కాన్షియస్నెస్ లో లోడ్ అవ్వలేదనుకోండి అంటే మధ్యలో అడ్డుగా ఏదైనా ఒక తేర ఉందనుకోండి అప్పుడు టేబుల్ కి మీకు మధ్యలో తేర ఉండడం చేత ఆ టేబుల్ కాన్షియస్నెస్ లో ప్రవేశించదు అంటే టేబుల్ ఉన్నట్టు కూడా మీకు తెలియదు అప్పుడు నా టేబుల్ అనే అవకాశం వస్తుందా నా టేబుల్ అనే అవకాశం ఎప్పుడు వచ్చింది టేబుల్ కాన్షియస్నెస్ లోకి అప్లోడ్ అయినప్పుడే వచ్చింది అప్లోడ్ అంటారు కంప్యూటర్ పరిభాషలో అప్లోడ్ అంటారు ఈ అప్లోడ్ డౌన్లోడ్ అనే పదాలు కంప్యూటర్ నుంచి వచ్చాయి అవి ఒరిజినల్ గా లేవు లేకపోతే కంప్యూటర్ భాషలో ప్రవేశం కంప్యూటర్ వాళ్ళు పెట్టారు అవగా అప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు వాటిని వాటిని కూడా ఇంట్రెస్ట్ చేసుకున్నారు అప్లోడ్ పూర్వం లోడింగ్ అప్ ఉంది తప్ప అప్లో ఉండేది కాదు లోడింగ్ డౌన్ ఉండేది తప్ప డౌన్ లోడ్ ఉండేది ఆ పదాలు ఎంత బాగున్నాయో వాటిని యూజ్ చేసిన వాళ్ళు చాలా గొప్పగా యూజ్ చేస్తారు డిఫాల్ట్ అనే పదం ఉంది దాని అర్థం కంప్యూటర్ వాళ్ళే దానికి చెప్పే అర్థం చాలా చిత్రమైన అర్థం ఏదో ఉంటుంది మామూలుగా పూర్వకాలం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అర్థం వేరే ఉంటుంది ఈ కంప్యూటర్ వాళ్ళ అర్థం వేరే పిల్లలు ఉంటారు ఐదేళ్ల పిల్లలు వాళ్ళ ముందు మనం ఇల్లిటరేట్స్ వాళ్ళు వాళ్ళ లిమిటెడ్లు వాళ్ళ ఉన్న పరిజ్ఞానం చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సి వస్తుంది ఓ పిల్లాడు వచ్చాడు నేను అనుకోను వాడు నా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు స్క్రీన్ మీద టచ్ చేశాడు ఏమీ అవ్వలేదు నథింగ్ హ్యాపీ తండ్రి కేసు చూసి వాటి తీసుకొని బికాజ్ వాడు స్క్రీన్ టచ్ చేసేప్పటికి ఐకన్ టచ్ చేసేప్పటికి ఏదో ఒకటి అవ్వాలి వాడు టెక్నాలజీ ఆ లెవెల్లో ఉంది నా టెక్నాలజీ ఎప్పుడో క్షోభం కాలంగా టెక్నాలజీ స్క్రీన్ మీద ఏమైనా అవ్వాలంటే ఆ మౌస్ పట్టుకోవాలి ఇలా తీసుకొచ్చి అక్కడ డబుల్ క్లిక్ చేస్తే కానీ ఏమీ అవ్వదు నాకు వాడు అసలు మౌస్ వాడి పనే లేదు వాడు అలా అలా అంటాడు స్క్రీన్ వాళ్ళు అది పద్ధతి భాష వాళ్ళ భాష మీరు వినిచు విని తీరా మీ ఇంగ్లీష్ మీరు మార్చుకోవాల్సి సరే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అప్లోడ్ అవ్వాలి ఈ టేబుల్ అప్లోడ్ అవ్వాలి అప్లోడ్ అయితే అప్పుడు మీకు టేబుల్ తెలుస్తూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉండే టేబుల్ ఎక్కడ ఉంటుంది మీ కాన్షియస్నెస్ లో ఉంటుంది మీ చేతనలో ఉంటుంది ఆ టేబుల్ పట్టుకుని నా టేబుల్ అన్నారంటే ఏమైపోయింది ఆ నేనుకి టేబుల్ కి లంచ పెట్టారు నేను వేరు టేబుల్ వేరు దాన్ని తాదాత్మ్యము అంటారు సంసత్వం దాంతో ఏమవుతుంది జడమైన కి చేతనముతోటి లంకె కనెక్షన్ దానివల్ల ఏమైంది నేను యొక్క ఒక అంశ టేబుల్ మీదకి అధ్యారోపమైనది టేబుల్ యొక్క జడత్వము నాపై అధ్యారోపం నా టేబుల్ అనే మాట బిగ్ మిస్టేక్ పెద్ద మిస్టేక్ అలాంటిది ఏమీ ఉండదు నా టేబుల్ ఉండదు నా ఇల్లు ఉండదు దీని మీద పెద్ద చర్చ పదమూడో అధ్యాయంలో విస్తారంగా చెప్పారు ఇప్పుడు ఇల్లు అనేది ఉంటుంది ఆ ఇల్లు తెలుసుకునేవాడు ఉంటాడు ఇల్లు అటువైపు ఉంటుంది ఇల్లు తెలుసుకునేవాడు ఇటు ఉంటాడు ఇటు ఉన్నది ఇటే అటు ఉన్నది అంటే ఇటు ఉన్నది అటు కలవదు అటు ఉన్నది ఇటు కలవదు నార్త్ పోల్ సౌత్ పోల్ కలవవు కానీ వీడు కలుగుతాడు ఎలా కలుగుతాడు నాలుగు ఈ ఇల్లు నాది ఆ ఇల్లును నాతో ముడి పెడతాడు నాది నన్ను నా తీసుకుని ఇల్లు పరస్పరాధ్యాసం చేస్తాడు శంకర్లు అంటారు ఏ జ్ఞానంతో ఇల్లు తెలుసుకుందో అదే జ్ఞానంతో నాని తెలియడం సంబంధము తెలియక సంభవమే కాదు కానీ అజ్ఞానం చేత అటువంటి సంబంధము సంభవం అవుతున్నది సంభవం అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి నాది అనే మాట చూశాను చాలా తప్పదు నాది అనే మాట అనుకోవడం నేను చూస్తూ ఉంటాను ఈ కొబ్బరి తోట నాది తోట ఏమైపోతాడు ఖర్చు అయిపోతుంది ఆ తోట అలాగే ఉంటుంది కొబ్బరి చెట్లు అలాగే ఉంటాయి గాలి చూస్తూ ఉంటాయి గాలి అలాగే ఉంటుంది నేల అలాగే ఉంటుంది వీడే ఖర్చు ఈ బంగారం నాది అనుకున్న లేడీస్ ఆ మంచం మీద పడి ఆ బంగారం అలా కొట్టుకుని డాక్టర్ స్టెటస్కోప్ పెట్టాలంటే బంగారం కాసుల పేరు ఆవిడ పక్కన తోసి స్టెటోస్కోప్ పెడతారు పెడితే గుండె ఏమీ కొట్టుకోవటం లేదు లంగ్ లో స్పేస్ ఏమీ లేదు లంగ్ స్టెటోస్కోప్ పెడితే మీకు లంగ్ యొక్క డెప్త్ తెలుస్తుంది ఆ డాక్టర్కి స్టెటోస్కోప్ పెట్టి గాలి పీల్చమంటారు స్టెటోస్కోప్ పెట్టి గాలి పీల్చమంటారు అక్కడ గాలి పీల్చేది ఏమీ లేదు అక్కడ కానీ కాసుల పేరు అట్టుస్తూ ఉంటుంది ప్రాణం పోతుంది పోతే వీళ్ళు ఏం చేస్తారో తెలుసిన పది మందికి కబురు పెట్టే ముందు కాసుల పేరు తీసేస్తారు ఎందుకంటే అందరూ వచ్చేస్తారు దిగదల్లాంటి ప్రాణం పోయిందనే చూడడానికి ఓదార్చడానికి ఏడుపు ప్రాణం అందిస్తారు క్రైమ్ బెటాలియన్ ఒకటి తయారవుతుంది వాళ్ళు క్రైమ్ చేస్తూ ఉంటారు లేకపోతే బాగుండదు ప్రాణం పోయినా కూడా వాళ్ళు ఏడవలేదుగా అని ఊళ్ళో వాళ్ళందరూ ముగ్గురు కాబట్టి ఒక గంట సేపు ఏడిస్తే ఓ గొడవ ఓ సమస్య తీరిపోతుంది ఆ సందర్భంలో వీళ్ళందరూ ఏడుస్తూ ఉండగా కాసు పేరు తీశారనుకోండి వెళ్ళి అందరూ ఏడుస్తూ ఉండగానే విదూరంగా చూస్తారు అంచేత ముందు కాసు పేరు తీసి లోపల పెట్టేసి తర్వాత ఏడుస్తూ ఈ లోపల టెలిగ్రామ్లో బంధువులు బంధువులందరూ వస్తారు వాళ్ళు కూడా ఓ పేరు ఏం చేసిన తర్వాత ఆ కాసు పేరు ఎక్కడ పెట్టారు సంసారం అంటే ఏమిటో నేను చూశాను నేను చెప్తున్నాను మీరు కూడా చూసుంటారు ఇవన్నీ పదార్థాధ్యాసం ఉండకూడదు నాది అనే ఉండకూడదు పూజ స్వామీజీని ఎవరో అడిగారు ఈ ఆశ్రమాలు మీరు అన్ని పెట్టారు కదా వీటి మీరు అనారోగ్యంతో మంచం మీద పడుతున్నారు వాటి గురించి ఏం ఆలోచించారు ఆలోచించి ఏమీ లేదన్నమాట కాదు మరి వాటి మాట వాటి మాట భగవంతుడే అది మీరు నేనేమీ చూడకుండా భగవంతుడు చూస్తాను ఆయనకు అసలు ఈ ఆశ్రమాలు ఏమవుతాయనే చింత ఇసువంతైనా కూడా లేదని నాకు అర్థం నేను కొద్దిగా నాకు అర్థమైంది కోయంబత్తూరు వాళ్ళు చెప్పారు ఋషికేశ్వరుడు ఆయన ఋషుమంత చింతలేదు ఆవిడ ఈ ఋషికేశ ఆశ్రమం ఏమీ అవ్వదంతా బాగా కోయంబత్తూరు అది ఏమీ కాదు సేలోస్ అది ఏమీ అంతా బాగా అసలు తాదాత్మ్యం అనేది లేదు మనం నూట యాభై నిజాల్లో నాలుగు గోడలు నిలబెట్టి ఇది నాది నాదని అనుకుంటాం తాదాత్మ్యాధ్యాస చాలా తప్పదు ఉండకూడదు ఈ సంవత్సరం పాలసీలో ఉండాలి కానీ పెట్టుకోకూడదు ఆ ఎక్కడ భూమి మీకెందుకు నాకు ఇచ్చేది నా వరకు కొనలేదు ఒక పెద్ద న్యూసెన్స్ అలా ఉండాలి తప్ప నాదనే మాట ఉండదు ఈ తాదాత్మ్యాధ్యాస అంటే ఐడెంటిఫికేషన్ అండ్ సోషల్ ఇంపోజిషన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే అజ్ఞానం వల్ల వచ్చిందయా అవిద్య వల్ల వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది ఆయన అజ్ఞానం ఏమిటండి ఆయన బాగా చదువుకున్నాడు ఆ చదువు కాదు ఆ చదువు వేరు ఆల్ నాలెడ్జ్ ఇది ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆయన మంచి పండితుడు ఆ పాండిత్యం వేరు ఆయన ఇల్లు నాదన్నాడా లేదా నా కొడుకు అన్నాడా లేదు నా బంగారం అన్నాడా లేదు కాదండి తర్కశాస్త్రం తర్కశాస్త్రం ఏం కాదు ఒక కథ చెప్పేవారు ఆయన విద్యాప్రకాశానంద గురి చెప్పేవారు జీవితం తెలియాలయా పుస్తకాలు కాదు తెలిసింది అని చెప్తూ ఉంటారు పడవ దాటుతో పండితుడు పడవ దాటుతున్నాడు పడవ దాటిస్తున్నాడు పడవ నదిలో ఎవరు లేరు కబుర్లు చెప్తే ఎలా నువ్వు జ్యోతిషం చదివేవారండి నాకు తెలియదుకోగా నీ జీవితం వన్ ఫోర్త్ వేస్ట్ తర్కం చదివేవా లేదు బాబా ఇంకో వన్ ఫోర్త్ వేస్ట్ వ్యాకరణం చదివేవా లేదు బాబాయ్ థర్డ్ ఇంకో వన్ ఫోర్త్ కూడా వేస్ట్ ఈ లోపల వాడు మీకు ఈత వచ్చినా సార్ అంటే నాకు రాదండి అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను అలాంటి మనం సుడిగుండంలో వచ్చింది పడవా నేను చూసుకోలేదు ఇది సుడిగుండంలో వచ్చింది ఇప్పుడే పడవ తిరగడం ప్రారంభించింది ఇంకా ఇది సేవ్ కాదు ఇంకా గట్టు చాలా దూరంగా ఉంది నేను జబ్బు చేసేస్తున్నాను రెండు జబ్బు చేసి ఇంకుంటూ వెళ్తాను మీకు ఏది రాదు కాబట్టి మీరు మీ పని అంటే వెళ్ళిపోయాడు కాబట్టి లైఫ్ అంటే సముద్రంలో లైఫ్ అంటే జల మధ్యంలో ఉన్న పడవ వంటి ఆ సముద్రంతో పోలుస్తారు లైఫ్ ఈత కొట్టడం చేతనైతే వాడు వాడు మొనగాడవుతాడు కానీ పుస్తకాలు కంఠస్థం చేస్తే మొనగాడవుతాడు కాబట్టి ఆ విద్య లైఫ్ గురించి తెలుసా నీకు లైఫ్ ను అర్థం చేసుకున్నావా నువ్వు నాది నేను అనే వాటి గురించి విచారం చేసావా అదే ఇవేమీ నేను చేయలేదండి తత్వశాస్త్రం చదువుకున్నా జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నా ఇదే అదే చదువుకున్నా ఈ పని ఏమైనా చేసేవా జీవితాల గురించి ఏమైనా తరచు పరిశీలించేవా లేదండి అయితే మీ లైఫ్ వేస్ట్ అదే అవిద్య అవిద్య మన వాళ్ళు విద్యా విద్య అనే మాట వస్తున్నారు విద్యా విద్య వాటి యొక్క స్వరూప స్వభావాలను పరిశీలించేటువంటి ఒక అవకాశం విద్య అంటే జీవితం యొక్క రహస్యము సుఖరాము దేవుకుండా మిగిలిపోవడం నేను చూశాను పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి జీవిత రహస్యం తెలియక మహా దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతో ఉంటారు వాళ్ళ డిగ్రీలు ఏమైపోయినట్టు వాళ్ళ పాండిత్యాలు ఏమైపోయినట్టు అంటే అవన్నీ కూడా బూడిదలో పోసిన కన్నీటి అది ఏం జీవితం గురించి సరైన అవగాహన లేని వాడికి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ తాతాత్మ్యాధ్యాస పెట్టుకున్నారో అది ఆ అధ్యాస ఎక్కడి నుంచి వచ్చింది వీడికంటే అజ్ఞానం వలన వచ్చినది అజ్ఞానాన్ని కనుక మీరు తొలగిస్తే అజ్ఞానాన్ని తొలగిస్తే అంటే జీవితం యొక్క స్వరూప స్వభావాలను కరచి చూచి తెలుసుకుంటే ఆ తాదాత్మ్యాధ్యాస ఏమవుతుందో తెలిసిన పటాపంచలేదు అది ఉండదు మహాత్ముడు తాదాత్మ్యాధ్యాస పెట్టుకోరు మీకు రహస్యం చెప్తాను మహాత్ములు ఎవరు ఛాలెంజ్ చేయాలి ఎందుకో తెలిసిన ఈ ఛాలెంజ్ మహాత్ములు యాక్సెప్ట్ మీరు ధ్యానం చేస్తే ఎదరవాడు సంసారం అయి ఉండాలి ధ్యానం చేసేవాడు సంసారి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేవాడు ఇంకో సంసారి అవ్వాలి అది ఛాలెంజ్లు అలా ఉంటాయి నేను పెద్ద తెలుగు ప్రాంతాలు ఎదగను ఫిలిం నగర్ ఏరియాలో ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు దీని మీద వాడు వాడి మీద వాడు రోడ్డు మీద వచ్చి ఛాలెంజ్లు ఏమో చేస్తూ ఉంటారు కదా వాడు చేసిన ఛాలెంజ్ ఇంకొకడు వాళ్ళకి పడి ఇంకొకడు యాక్సెప్ట్ చేస్తారు వీడు మాట్లాడితే వాడు పది మాట్లాడతారు ఆ పది మాట్లాడి విని వీడు ఇరవై మాట్లాడతారు అలా ఒకరిని ఒకళ్ళు నిందించుకుంటూ రక్షణ చేస్తారు మీరు మహాత్ములు ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు రెస్పాన్సిబుల్ దే డోంట్ ఛాలెంజ్ మహాత్ముల్ని మీరు అడ్డుకుని చూడండి మీరు అడ్డుకున్నట్లయితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు తప్ప నువ్వు అడ్డుకుంటావా నన్ను అని అన్నారు అప్పుడు మీరు అడ్డుకున్న దానికి ప్రయోజనం ఏమున్నట్టు అప్పుడు మహాత్ములలో తాదాత్మ్యాధ్యాసం ఉండదు మహాత్ముల మీద మీరు రాయి వేసారనుకోండి వాళ్ళు ఆశీర్వించి వెళ్తున్నారు ఇవో రాయి వేస్తావా అని అనుకో తర్వాత మహాత్ములు ఇతరులపై కేసు పెట్టారు మహాత్ములపై ఇతరులు కేసు పెట్టడమే ఉంటుంది తప్ప महात्म्यದಲ್ಲಿದೆ ದೇಶಕೃತಿ ಎನಿಗ್ಳ್ತಾ ಇದೆ ನಿಂತಿರುವ ಒಂದು ಕೂಡ ಪ್ರೇಮಚೆಸ್ಸು ಭಾವ ಅಂತ ಮಹಾत्म್ಯ ಲೌಕಿಕತೆ ಸಾಧಾತ್ಯಾಚಾಸ ಅಜ್ಞಾನದ ಭಯವ ಕಲಮೈತಿ ಲೌಕಿಕ ಜ್ಞಾನವ ಅಜ್ಞಾನವೇ ಕೊಮಿನಟ್ಲೈತೆ ಅಜ್ಞಾನವೇ ಚಿಕ್ಕನಾ ಸಾಧಾತ್ಯಾಚಾಸದಾಗೋದು ಉnda

పూర్వోక్తా విద్యయా అత్ర ఈ జీవుని సంసారము అనే విషయమునందు పూర్వోక్త విద్య వివరలో చెప్పబడిన అజ్ఞానం చేయత చేయబడిన సాధాన్యాధ్యాస మమేకమవుట ఒకదానిని మొదటి ఒకటిగా తప్పుగా తేలుట అనేది మాత్రమే కారణము ఆ కారణం తెచ్చిపెట్టుకోవాలి ఎందుకంటే మధ్యలో కొన్ని శ్లోకాలు సంగ్రహం చేశారు కదా ఆ సంగ్రహం చేసిన దాని నుంచి వచ్చింది మాట కారణం మనిషి జీవుడు అని భ్రమపడి కాదు జీవుడనని భ్రమపడి జీవభావంతో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ పుణ్యపాపములకు నేను కష్టాను అని భ్రమపడుతూ వీడు ఇలా ఎందుకున్నాడు అంటే ఏదో ఎలా ఉంటాం ముందు చెప్పాగా పూర్వోక్త ఇంత ముందు చెప్పాం అవిద్య అనేది ఉంటుంది అవిద్య విద్య చేత మీరు తన స్వరూపము నిర్వికారమైన చైతన్యము కూటస్థ చైతన్యము అని చెప్పుకోలేక కనపడదల్లా నాదంటూ వాటితో తాదాత్మ్యాన్ని చెందుతూ ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకుంటూ బతుకుతూ ఉంటాడు ఇదంతా జ్ఞానం వల్ల వచ్చింది అని ఇంతకు ముందు మేము చెప్పాము ఈ రిలేషన్స్ ఉంటాయి సమ రిలేషన్స్ లో మీకు తాతాత్మ్యము అధ్యాసం చాలా ఎక్కువ ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని ఈమె నా భార్య అని డిమాండ్ చేసి ఒకప్పుడు డామినేట్ చేసి ఇబ్బంది పెట్టి అలా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు రివర్స్ రివర్స్ ఎంత రివర్స్ అంటే తెలుసునండి తల్లిదండ్రులతో మాట్లాడాలంటే భార్య పర్మిషన్ తీసుకోవాలి అది ఏమంటుంది ఏదో అస్తమానం ఫోన్ చేస్తున్నాడు నేను ఆయనకి ఏమిటి ఏదో గురు ఏదైనా చేస్తున్నారో నువ్వు అయినా కలిసి పెద్ద ఆయన రామకృష్ణ అనుకోకుండా నీతో మాట్లాడుతున్నాడు అని అని జగన్ అడిగితే వీడు నీకు అనవసరం నువ్వు దీంట్లో రౌండ్ చేసుకోవద్దని చెప్పడు నీళ్ళు నవ్వుతాడు అమ్మాయి లేకపోతే నీ దారిని నేను వెళ్ళిపెట్టి నేను లేచకపోతాను ఏమనుకుంటున్నావు అంటే అభిప్రాయం వద్దని పాదాలోచన చేస్తున్నాను రివర్స్ రిలేషన్షిప్స్ డామినేటింగ్ అండ్ డామినేషన్ ఆ రకంగా ఉంటాయి రిలేషన్ అక్కడ అధ్యాసాల్లో ఉంటుంది ఎంత భయంకరమైన సంసారం ఆ సంసారంలో మనుషులు పుట్టినట్లు అర్థం అవుతారు తర్వాత ఇంకొక ఆశ్చర్యం ఉంటారు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు అనేది ముఖ్యం మీకు దీంతో ఉన్న రహస్యం ఏంటంటే మీరు పిల్లలను పెంచి పెద్ద చేసినది నిస్వార్థమా స్వార్థమా తర్వాత పిల్లలు బాగా చదువుకుని పరీక్షలు బాగా రాసవ్వాలి అని తల్లిదండ్రులు కోరుకోవటం హేతు స్వార్థమా స్వార్థ తర్వాత మా నాయనగారు మా అమ్మగారు ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటాను పిల్లలు అది స్వార్థమా విశ్వాసం ఈ మాట చెప్పడానికి వినడానికి బాగుంది మా అబ్బాయికి మంచి అమ్మాయితో పెళ్ళవ్వాలి అని కోరుకుంటాను పూజ చేస్తాను వాడు ఎవరుకుంటాడంటే నేను సేవ చేస్తున్నాను అనుకుంటాను స్వార్థం స్వార్థం మా నాన్నగారు రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని వాడు let ఆ రిలేషన్షిప్స్ లో ఎందుకంటే వాళ్ళు పట్టుబడుతులేదు పరిచ్ఛిన్నమైన పర్సనాలిటీలో చిక్కుకుపోయింటారు ఆ అహంబమా అనే తాదాత్మ్యాధ్యాసంలో ఉంటాడు వాడు ఆ తాదాత్మ్యాధ్యాసంలో ఉన్నవాడికి స్వార్థమే తప్ప పరార్థం అనేది ఉండదు వాళ్ళు పూజ చేసి దేవుడి కోసమో స్వార్థం కోసం స్వార్థం కోసం పూజ చేస్తారు కాలభైరవం నేను పూజ చేస్తాను భయం భయంతో ఉన్నాడు కనుక పూజ చేస్తాను కాలభైరవం కాలభైరవుడు అంటే కాలమే కాలభైరవుడు భయపడుతుందా లేదా కాదు అదే కాలభైరవుడు మీ క్యాలెండర్ ఉందా ఇంట్లో ఆ క్యాలెండర్ ఆ కాగితం మీద కాగితం వల్ల అలా వెళ్తుందా అదే కాలభైరవుడు చాలా చాలా మంది కాదు అందరూ కూడా ఆయనకు వేదాంత చదివిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు కొడుకు కోడళ్ళు మనవళ్ళు ఇదంతా ప్రేమ అనుకుంటారు తాదాత్మ్యాధ్యాస యొక్క మహిమ ఇంకా అంటారు ప్రేమకి ఎలా ఉంటుందో తెలుసిన ఆ పిల్లవాడు ఉన్నాడు వారికి నాకు ఎటువంటి సంబంధము లేదు వాడు వాడే నేను నేను ఒక స్వతంత్రమైన జీవశక్తి ఎక్కడ ప్రకాశిస్తోంది అక్కడ ప్రకాశిస్తోంది నేను ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది దాంట్లో చాలా సాధారణ అభ్యాసం కాబట్టి ఈ అజ్ఞానం అనేది అది తొలగిపోవాలి అన్నాము అవిద్యాయాం అజ్ఞానము నివృత్తాయాం తొలగిపోగా సత్కార్యం దాని నుండి పుట్టే సాధాజ్ఞాధ్యాస నివర్తతే దూరము కాబట్టి గుర్తుపడతారు ఇప్పుడు మీకు దాన్ని అవేర్నెస్ అంటారు ఆ అవేర్నెస్ ఉండాలి సో ఇప్పుడు ఆ అవేర్నెస్ ఎలా ఉండాలంటే క్వయట్ గా కామ్ గా ఎలా చేసుకుంటారు ఉదాహరణకి మీకు కోపం వచ్చిందనుకోండి కోపం వచ్చిందంటే ఆ అవేర్నెస్ ఉత్కృష్టం కావాలి ఓహో కోపం వచ్చిందా లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ వచ్చిందా అంటే దీని వెనుక ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది ఏదో ఒక ఐడెంటిటీ ఉందన్నమాట ఐడెంటిఫై చేస్తారు ఇలా డిజైనింగ్ సంథింగ్ దేనిలో కోరుకున్నారు దేనితో తాతాత్మ్యాన్ని చెందుతూ ఉన్నారు దేనితో భయపడుతూ ఉన్నారు అందువల్లనే మీకు ఫ్రస్ట్రేషన్ కానీ యాంగర్ కానీ వచ్చింది అదే ఆ సంగతి తెలియాలి ఆ సంగతి ఆ సంగతి ఎడల మీరు సావధానం లేకుండా దానికి విద్యా విద్యార్థి పుస్తకాలు అనుకుంటాను కాబట్టి మధ్యదేశ పుస్తకం చదువుతున్నట్టు చూసుకోవాలా మీకు జీవితాన్ని చదువుతున్నట్టు చూసుకోవాలి అది విద్య మీరు జీవితాన్ని చదివితే విద్య జీవితం అనే పుస్తకం ఎప్పుడైనా చదివారా మీరు అది విద్య మనస్సు అనే పుస్తకాన్ని ఎప్పుడైనా చదివారా చదవండి ఒకసారి ఆ మనస్సు అనే పుస్తకాన్ని పేజీలు చెప్పండి అక్కడ ఓ పేజీలో బంగారం మీద వ్యామోహం కనబడిందేది కనబడిందా అది విద్య దాని విద్య తెలిసిందిగా తెలిసిందిగా ఈ మనస్సులో బంగారం మీద వ్యామోహము కలదు అది తెలిసిందా అది విద్య తెలిస్తే ఏ తర్వాత చూద్దాం ఏమవుతుందో తర్వాత చూద్దాం ముందు తెలిసిందా లేదా కాబట్టి బంగారం మీద వ్యామోహము నా మనస్సులో ఉన్నది అని తెలుసుకున్న వాడికి ఆ వ్యామోహం ఏమవుతుంది పోతుంది నేను ఈ శక్తి ఎడల జూమ్ చేశాను అని తెలిసిందనుకోండి దాని జరుగుతుంది నేను అబద్ధం చెప్పాను అని తెలిసిందనుకోండి ఆ అవేర్నెస్ ఉండాలి తెలుస్తూనే ఉంటుంది తెలిసినా దాన్ని కప్పిపుచ్చుకునే లేదు అలా చెప్పాల్సిందే అని కల్పించుకుంటాడు అలా ఉండకూడదు అలా జస్టిఫై చేసుకోకూడదు జస్టిఫై చేసుకుంటే అవేర్నెస్ అవుతుంది నేను అసత్యము పలికినాను ఆ అవేర్నెస్ వచ్చిందంటే వాడికి ఎప్పుడు అసత్యం పలక పలక లేడు అసత్యం పలక లేదు ఆ అవేర్నెస్ దాని మీద విద్య దాన్ని విద్య అంటారు ఇప్పుడు అసత్యము నేను పొందను అని ఒక వ్రతం పెట్టుకుని ఈ వ్రతం చెడిపోతే నాకు పాపం వస్తుంది ఈ వ్రతాన్ని నేను కరెక్ట్ గా పెట్టుకుంటే నాకు పుణ్యం వస్తుంది అది విద్య కాదు అది విద్య కాదు విద్య ఏమిటో తెలుస్తున్నాండి నేను అప్పుడు అసత్యం పలికాను ఎందుకు పలకాలి అసత్యం అసత్యం పలకాల్సిన అవసరం ఏమున్నది ఏదో ఒక స్వార్థ చింతన ఉన్నప్పుడే అసత్యం పలుకుతాం ఏదో ఒక భయం ఉన్నప్పుడే అసత్యం పలుకుతాం స్వార్థచింతన లేకుండా భయం లేకుండా అసత్యం పలకాల్సిన ఆవశ్యకత ఉన్నదే ఉంది ఎందుకు పలకాల అసత్యం పలకవలసిన అవసరం అవసరమే లేదు వాటికి వ్రతం కాదు సహజమైన అత్యంత సహజ ప్రవృత్తి సత్యము అత్యంత సహజ ప్రవృత్తి వైరాగ్యము మనం వైరాగ్యాన్ని పెట్టుకోవాలి అది అది అది ఎన్ఫోర్స్ చేసుకోవాలి కొంత అవసరమైతే అవ్వచ్చు అత్యంత సహజంగా వైరాగ్యం ఎందుకు తెలుస్తుందండి మీరు రాగము పెట్టుకోవలసినది ఏది ఏది సృష్టిలో రాగము పెట్టుకోవలసినది అంటే దానికి నాకు కావాలి అని దానిపై దానిపై ఆసక్తి పెట్టుకోదగ్గది ఈ సృష్టిలో ఏది లేదు బంగారం అబ్బే బంగారము అది పనికి మారింది నీకు కొరడాల్సి బంగారం ఇంకా వెయ్యి గురించి చెప్పాల్సిన మాట చెప్పాలా వెయ్యి గురించి ఇంకా బోల్లా హత్య అటువంటి వాడికి బంగారం మీద నాకు విరక్తి ఉండాలి అనే నియమం పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందా ఉండదు కాబట్టి విద్య అనేది మోస్ట్ పవర్ఫుల్ విద్య అనేది మీకు అనుమానం మీకు మామూలుగా లోకంలో ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి మేము వేదాంతం వింటూనే ఉన్నామండి మాకు వేదాంతం అంటే చాలా ప్రేమ కూడాను కానీ సంసారంలో మళ్ళీ పడిపోతున్నాము అంటూ మీరు వేదాంతం వింటూనే ఉన్నారు కానీ మీకు వేదాంతం మీద ప్రేమ లేదు ప్రేమ ఉందని ఆలోచిస్తున్నారు ప్రేమ డబ్బు లేదు ఇంకా వేదాంతం వింటున్నారు ఎందుకు వింటున్నారు ఖాళీగా ఉన్నారు లేదా ఆయన ఎవరో చెప్తున్నాడు కాబట్టి వింటున్నాను నేను అందరినీ అంటలేదు ఉంటే అసలు మనం స్వభావం ఆయన ఎవడో చెప్తున్నాడు పైగా సాయంకాలం కూడా చెప్తున్నాడు పొద్దున తొమ్మిదికి వచ్చిన వేదాంతం వెళ్ళకుంటే ఎవరు సాయంకాలం కూడా చెప్తున్నాడు సో ఆలస్యంగా వచ్చినా ఏం మాట్లాడు అప్పుడప్పుడు మానేసినా ఏం మాట్లాడు ఒక బుద్ధిలో కూర్చొని ఒక గంట సేపు బాగుతాడు కన్నం చుట్టే వరకు బాగుతాడు అప్పుడు తర్వాత పోతాడు ఏం మంచి మాటలు చెప్తున్నాడు కదా మంచి చేసేవాడు మంచి మాటలు చెప్తున్నాడు ఇలాంటివి చెప్పేవాడు కూడా లేని మంచి కాదు మరి మన సొంతం పోయే కష్టమే వచ్చింది అని వింటున్నారు తప్ప ప్రేమ వేదాంతం మీద కాదు ప్రేమ సంసారం మీద ఈ ఆరు వేదాంతం ఆకలింపు ఆకలింపు కొంచెం ఆ రొటీన్ ఒక్కొక్కసారి మార్పు వేదాంతం మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే మీకు బంగారం పనికి మారిన వస్తువుగా ఎప్పుడైనా కనపడిందా నేను అడుగుతున్నా చెప్పండి బంగారం పనికి మారిన వస్తువుగా కనపడిందా మీకు అసత్యము చెప్పుట అనవసరము అని మీకు హృదయంలో సహజమైన వృత్తి కలిగినదా సర్వులను సమానంగా ప్రేమించాలి వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ప్రేమించాలి అని మీకు ఒక పెద్ద కన్విక్షన్ మీకు అనుభవానికి వచ్చిందా అది విద్య విద్య అలా ఉంటుంది తర్వాత మీ మనస్సులో చెలరేగే తుఫానుల ఎడల ఒక సావధానత అవేర్నెస్ మీకు ఏర్పడినదా ఎస్ ఏర్పడినది అవేర్నెస్ సో క్వైట్ గా అవేర్నెస్ క్వైట్లీ బీ అవేర్ మనస్సులో జలసీ కలిగిందనుకోండి క్వైట్లీ బీ అవేర్ ఆఫ్ దట్ జలసీ ఓ దిస్ ఈజ్ జలసీ ఈ మనస్సు ఈ ఈ అసూయ కలిగింది ఆ అసూయని నిందించవద్దు మిమ్మల్ని కూడా మీరు నిందించుకోవద్దు అట్ ది సేమ్ టైం ఈ అసూయ తప్పేమీ కాదు అది దాన్ని సమర్థించుకోకూడవద్దు సమర్థించే ప్రయత్నం కూడా చేయదు సమర్థించడం వద్దు నిందించడం వద్దు మిమ్మల్ని మీరు తిట్టుకోవడం వద్దు ఇలా ప్యాసివ్ గా సైలెంట్ గా క్వాలిటీ గా మీ దాన్ని విద్య విద్య అంటే తెలియడం ఏమిటి తెలియడం మీ మనస్సు మీకు తెలియడం జీవితం తెలియడం సత్యాన్వేషణ ఎలా చేయాలో తెలియడం ఇది విశ్వాసము అని తెలియాలి అది విశ్వాసం అని తెలియాలి విశ్వాసం అని తెలియలేదనుకోండి అప్పుడు అది ఎలా అనిపిస్తుంది సత్యం అనిపిస్తుంది ఇంకా తేడా కనపడుతుందా వివేకాన్ని పడుతున్నారా ఇప్పుడు దేవుడికి నాలుగు చేతులు ఉంటాయి లేకపోతే దేవుడు అనే పెద్ద ఆయన హెడల్లో కూర్చుని ఉంటాడు అది రెండు ఏమిటవి సత్యముగా విశ్వాసముగా అది విశ్వాసములని తెలిసిన వాడికి సత్యాన్ని ఆవిష్కరించుకునే దారి తెరిచి ఉంటుంది అవి సత్యములు అనుకున్న వాడికి సత్యమును ఆవిష్కరించుకునే దారి అది ఎలా తెలియదు సత్యమునకు విశ్వాసమునకు తేడా తెలియదు మాత్రం తేడా కూడా తెలియకపోతే విశ్వాసమే సత్యమని మీరు భ్రమించే స్థితిలో ఉంటే మీకు సత్యాన్వేషణకి అవకాశమే ఉండదు ఆ తేడా తెలియడం దాన్ని విద్య కాదు విద్య పుస్తకాలు కాదు విద్య విశ్వాసము విశ్వాసం ఉండనివ్వండి రెడ్డి ప్లేస్ లేదు వాళ్ళందరూ విశ్వాసం పెట్టుకోలేదు కానీ లోకంలో విశ్వాసం వాళ్ళ స్థాయి అని వాళ్ళు నాకు తెలుస్తోంది ఇది విశ్వాసము తెలుస్తోంది సత్యము కాదు విశ్వాసము అని తెలుస్తోంది తెలుస్తోంది కాబట్టి నేను సత్యమును ఆవిష్కరించుకోవడానికి ఓపెన్ గా సెన్సిటివ్ గా కదా ఆ రిఫరెన్స్ చూసి అలా మీరు చూసినప్పుడు దాని పేరేమిటి దాని పేరు విద్య మీకు ఆ విద్యకు ఏది వస్తుందో చెప్పమంటారా భయం అడ్డొస్తుంది విశ్వాసము వేరు సత్యము వేరు అని గుర్తించడానికి ఏదర్థం వస్తుంది భయం అంటే మీరు భయంలో ఉన్నారంటే విశ్వాసం నుంచి బయటపడడానికి కావలసిన ధైర్యం మీకు లేదు అంటే సత్యాన్వేషణకు మీరు సంసిద్ధులుగా లేదు దాన్ని విద్యాన్ని కాబట్టి జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంటుంది శ్లోకం అనే చెప్తాను సాధాజ్ఞాధ్యాస గోప్తావ్యయా కృత విద్యాయాయాకార్యం వర్తతే అవిద్యావృత్తి కాదాత్మ్యే విద్యయ వినశ్యత నిక్షేపస్వరూపం ప్రారంభక్షయలేక్షతే భవిష్యతం అవిద్యావృత్తికాదాత్మ్యే విద్యయా వినశ్యత పార్థక్షయం ఏమంటే అవిద్య అనేది ఒక థాట్ ప్రాసెస్ అవిద్య అనేది ఒక థాట్ ప్రాసెస్ అవిద్యావృత్తి తాదాత్మ్యం అంటే మరేకమవుతా ఐడెంటిఫికేషన్ అనేది ఆ అవిద్యావృత్తి నుంచి పుట్టే పుట్టే దుఃఖ లేదు మనం భ్రమ అవిద్యావృత్తిని చూస్తే భ్రమ అదే భ్రమ అనే మాట బాధ కాబట్టి వీడు తప్పుగా తెలుసుకుంటాడు తప్పుగా తెలుసుకుని దాని నుండి భ్రమపడతాడు సో చూడండి ఒక ఆయన ఏం చేసినట్టుంటే దేవుడు విగ్రహం పెట్టుకున్నాడు మంచి దేవుడి విగ్రహం అంటే ఏమిటది किểu là ਲੈក தேவோயோக்கේ નિમેજญาනි સેબે મે જે દેવોગન മു દેવોનીયોકપે વિમેચ કુડો વેલ ભૂતં સે બોગોદાન બોગોપોતિસ્તે આપોગો મિલતાના હવે સે આપોગોનું એ અ બોગોન કા ફાયોક લક્ષણ અસરો હોતા છે ઉચા માઈલ મે લેડાળ ગાળે ઓગોરી મે લેડાળ ન હોતી తోడు కదా అలాగే అది దేవుని యొక్క ఇమేజ్ కాబట్టి ఆ ఇమేజ్ పెట్టుకున్నాడు పెట్టుకుని అదే దేవుడు అంటాడు ఇప్పుడు దేవుని యొక్క ఇమేజ్ లేదు దేవుడు లేదు ఇప్పుడు అదే దేవుడు అనడంలో అనేక ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు చతుర్భుజ అన్నారు అనుకోండి చతుర్భుజ అంటే భుజ పాలనే పాలించేవాడు రక్షించేవాడు నలుగురిని రక్షించువాడు అని అర్థం మహేశాగ్నిగిరి పుస్తకంలో రాసి నలుగురిని రక్షిస్తారు ఎవరా నలుగురు ఆత్మో జిజ్ఞాస వృత్తార్థి జ్ఞానించ భరతార్థి ఉదారా సర్వ ఏవైతే నేను వీళ్ళందరినీ రక్షిస్తాను అని నలుగురు రకాల భక్తుల్ని ఆయన రక్షిస్తాడు బుద్ధి అంటే రక్షించడం నాలుగు రకాల భక్తుల్ని రక్షిస్తాడు కనుక ఆయనకి చిత్రం బుద్ధ అని పేరు అది పరమాత్మ యొక్క స్వరూపం కానీ ఇక్కడ నాలుగు చేతులు పెట్టి పెట్టింది ఏమిటి ఇమేజ్ ద ఇమేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ది రియల్ లైక్ ద షాడో ఈజ్ కనెక్టెడ్ టు ది ఒరిజినల్ పర్సన్ కాబట్టి ఇది దేవుడు ఇది ఇమేజ్ దేవుని యొక్క ఇమేజ్ ఇమేజ్ ఈజ్ నాట్ గాడ్ ఇమేజ్ ఈజ్ ఓన్లీ ఇమేజ్ ఈ సంగతి వాడికి తెలియాలా అక్కర్లేదా అది వాడికి తెలియదు అనుకోండి వాడు ఏం చేస్తాడో తెలుసిన వాడు ఏం చేశాడో తెలుసిన ఆయన ఏం చేశాడో తెలుసిన ఈ దేవుడికి బంగారు కవచం చేయిస్తారని వాడు దేవుడికి బంగారు కవచం చేయిస్తారని సందాలు వేసి చేయించాడు అది పెద్ద ఇదేది దానికి బంగారు కవచం చేయించడానికి రెండు కేజీల బంగారం పడుతుంది వందలు వేసి రెండు కేజీల బంగారం పెట్టి వేచి చేయించి ఆ కవచాన్ని తొలగడానికి ప్రత్యేక పూజలు కూడా ఆ కవచానికి పూజ దేవుడికి పూజ చేస్తావా దేవుడికి తొలగి చొక్కాకి పూజ చేస్తావా అంటే చొక్కా కూడా పూజ చేస్తాను అని చొక్కాకి పూజ చేసి దాన్ని దేవుడికి తొలగి మళ్ళీ తొలగి దేవుడికి మళ్ళీ పూజ చేసి ఇలా చేస్తూ ఉంటారు హారతి సరోహారతి అసరోహారతి కలిపిన తర్వాత ఇంకో హారతి దీనికో నైవేద్యం నాలుగో నైవేద్యం ఇలా చేస్తూ ఏమంటే అంతా అయిపోయా అమ్మాయ ఏమంటే మనం చక్క వర్మ కవచాన్ని ఏర్పాటు చేసామని సంతోషపడుతుంటే ఎవరో ఉన్నాడు ఓ సెక్యూరిటీ గార్డుని పెట్టుకోండి గార్డు ఉంది అంటే అది ఎందుకన్నాడు రెండు కేజీల బంగారం అయ్యాలి ఊరంతా నువ్వేమో చార్జింగ్ వేసినట్టుగా బయట పెట్టి మరీ చేశావు రెండు వందల మంది చూశారు నువ్వు చేసిన పూజ రెండు కేజీల బంగారం కాబట్టి సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకో నేను ఏం చేసిందో తెలిసిన ఆ సెక్యూరిటీ కంపెనీ వాళ్ళకి నాకు సెక్యూరిటీ గార్డ్ కావాలని కనిపిస్తు వాడితో బేరం నీకు నెలకెంత పొగలు ఉంటావా రాత్రి ఉంటావా అంటే నేను ఏమంటాను దీన్ని అంటే అవిద్యావృత్తి కాదా తెలుసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి భ్రమలు అనేకంగా ఉంటాయి ముందు తెలుసుకున్నాడనుకోండి సెన్ ఇమేజ్ అప్పుడు ఏం చేస్తుందో తెలుసిన దానికి ఆ ఇమేజ్ ఒక దండం పెడతాడు బుద్ధిలో భగవంతుని స్మరించుకుంటాడు ఆ ఇమేజ్ని ఆ దాని స్థానంలో దాన్ని ఎక్కబెడతాడు తన పని తాను చేసుకుంటాడు నేను దృష్టాంతం ఏదో నాకు తోచిన దృష్టాంతం చెప్పాను గురించిన దృష్టాంతం చెప్పాను కాబట్టి అవిద్యా వృత్తి దాని నుంచి వచ్చేటువంటి తాదాత్మ్యము ఈ రెండు కూడా నశిస్తాయి ఎప్పుడు నశిస్తాయి వస్తు తత్వము తెలిసినప్పుడు మాత్రమే ఈ రెండు నశిస్తాయి నశ్యత అంటే వివచనం నశ్వతి నశ్యత వివచనం రెండు రెండు కూడా నశిస్తాయి అంటే విక్షేపము విక్షేపం అంటే బుద్ధి ఆ బుద్ధి నీళ్ళు చిరాభాష దాంట్లో చిరాభాష ప్రతిఫలనం ఉంటుంది అదెంత వరకు ఉంటుందంటే ప్రారంభక్షయం అయ్యే వరకు ఉంటుంది ఆ దేహము ఆ ఇంద్రియము ఆ బుద్ధి అవి ఆ ప్రారంభఘటన అయిపోయిన వెంటనే దేహము వెళ్ళి పంచభూతాల్లో కలుస్తుంది బుద్ధి వెళ్ళి సమష్టి బుద్ధిలో కలిసిపోతుంది ఆ లింగ శరీరము పూర్తయి వాడు మోక్షాన్ని పొందుతారు అది ఎల్లుండి క్లాసులో అది మనం ఫినిష్ చేస్తున్నాం ఫినిష్ చేసిన తర్వాత శ్లోకాన్ని